నీ ఎక్కడ నుండి వచ్చావే కళ్యాణి చక్కన చిన్నదానవే కళ్యాణి ఎక్కడ నుండి వచ్చావే కళ్యాణి చక్కన తినదానివే కళ్యాణి నీ వారులెవరున్నారే కళ్యాణి ఏ ఊరులో నున్నారే కళ్యాణి నీ వారులెవరున్నారే కళ్యాణి ఏ ఊరులో నున్నారే కళ్యాణి ఎక్కడ నుండి వచ్చావే కళ్యాణి చక్కన తిన్నదానివే కళ్యాణి అయ్యాడ ఊపులలోనా నా కళ్యాణి నడకలలోన పయ్యాడ ఊపులలోన కళ్యాణి వయ్యారి నడకలలోన కళ్యాణి ఎక్కడ నుండి వచ్చావే కళ్యాణి చక్కని చిన్నదానివే కళ్యాణి నిన్ను చూసిన నా మనసు కళ్యాణి నిల్వకున్నది నా వయసు కళ్యాణి నిన్ను చూసిన నా మనసు కళ్యాణి నిల్వకున్నది నా వయసు కళ్యాణి ఎక్కడ నుండి వచ్చావే కళ్యాణి చక్కని చిన్నదానివే కళ్యాణి నా చెయ్యి పెట్టావంటే కళ్యాణి నిన్ను నాదికి చేస్తానే కళ్యాణం నా చెయ్యి పెట్టావంటే కళ్యాణి నిన్ను నాదికి చేస్తానే కళ్యాణి ఎక్కడ నుండి వచ్చావే కళ్యాణి చక్కనున్నదానివే కళ్యాణి ఎంత ముద్దుగునున్నదే కళ్యాణి ఎంత చక్కగునున్నదే కళ్యాణి ఎంత ముద్దుగునున్నదే కళ్యాణి ఎంత చక్కగునున్నదే కళ్యాణి ఎక్కడ నుండి వచ్చావే కళ్యాణి చక్కని చిన్నదానివే కళ్యాణి ఎక్కడ నుండి వచ్చావే Yeah.